కీర్తన నాలుగు వందల అరవై అన్నిటా శాంతుడైతే హరిదాసుడు తానే సన్నుతిదానే పో సర్వదేవమయుడు అత్తల మనసు ఇంద్రియాధీనమైతేను చిత్తజుడనెడివాడు జీవుడు తానే కొత్తగా తన మనసే కోపానకాధీనమైతే తత్తరపు రుద్రుడును తానే తానే భావము ఉద్యోగముల ప్రపంచాధీనమైతే జీవుడు బ్రహ్మాంశమై చలగుతానే కావిరి రేయి పగలు కన్నులకాధీనమైతే ఆవల చంద్రసూర్యాత్మకుడుతానే తానే కోరిక తన బ్రతుకు గురువాఖ్యాధీనమైతే మొరతోపులేని దానే ఆరయ శ్రీ వెంకటేశుడు ఆతుమాధీనమైతే ఆరుణిలో దివ్యయోగి తానే తానే